కీర్తన సంఖ్య నూట ఇరవై ఒకటి పురుషోత్తముడ నీవే పుణ్యము గట్టుక నన్ను దరిచేర్చి రక్షించి దయచూడగదవే ధరలో యాచకునకు ధర్మాధర్మము లేదు సిరుల గామునికి సిగ్గులేదు పరమ పాతకునకు భయమించుకలేదు విరసపు నాకైతే వివేకమే లేదు మించిన కృతజ్ఞునికి మేలన్నడులు లేదు చెంచల చిత్తునకు నిశ్చయమే లేదు అంచల నాస్తికునకు ఆచారమే లేదు కొంచెని మూర్ఖుడ నాకు గుణమే లేదు మదించిన సంసారికి మరితనివే లేదు పొదిగొన మూర్ఖునకు బుద్ధే లేదు అదనా శ్రీ వెంకటేశ అలమేల్ మంగదాసుడ నిధివోచనవరి నాకు ఎదురే లేదు